కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై నాలుగు నారాయణుడని నామము మంత్రించి వేసి పారేటి ఈ జంతువుల భ్రమ విడిపించవే మదనభూతము సోకి మగువలు పురుషులు అదన విరిదలలై అంగమొలలై పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళజించుకొంట కొదలు కలను కూసేరు జీవులు పంచభూతములు సోకి భ్రమశీయ జ్ఞానులై కొంచి హేయములు మన్ను బూసుకొంటాను అంచెల వీడపురస మందు నిందు గురియుచు ఎంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు తమితోడమాయా భూతము సోకి బహుజాతి ఎముకలు తోలు నరాలిరవు చేసి నెమకి శ్రీవేంకటేశ నిన్ను చేరకెక్కడైనా తము తామెరుగరింతటా జూడు జీవులు